శృణు త్వం తం వైరిణం సర్వానర్థకరం యం త్వం పృచ్ఛసి శ్రీభగవానువాచ ఐశ్వర్యస్య సమగ్రస్ ధర్మస్ యశస శ్రియ వైరాగ్యథమోక్ష మోక్షస్య షణ్ణాం విష్ణుపురాణే షట్ పంచ చతుస్సప్తతి ఐశ్వర్యాదిషట్కం యస్మిన్ వాసుదేవే నిత్యం అప్రతిబద్ధత్వేన సామస్త్యేన చ వర్తతే ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామాగతిం గతిం వేత్తి విద్యామవిద్యాం చ సవాచ్యో భగవానితి విష్ణుపురాణే షట్ పంచ అష్టసప్తతి ఉత్పత్యాదివిషయం విజ్ఞానం యస్య స వాసుదేవో వాచ్యో భగవాన్ ఇతి కామ క్రోధ ఏష రజోగుణసముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం కామ సర్వోకశత్రు సర్వలోకశత్రు యన్నిమిత్తా సర్వానర్థప్రాప్తి ప్రాణినాం स एष कामः प्रतिहतः केनचित् क्रोधत्वेन परिणमते अतः क्रोधः अपि एष एव रजोगुणसमुद्भवो रजोगुणात् समुद्भवो यस्य स कामो रजोगुणसमुद्भवो रजोगुणस्य वा समुद्भवः कामो हि उद्भूतो रजः प्रवर्तयन् पुरुषम् प्रवर्तयति తృష్ణయా హి అహంకారిత ఇది దుఃఖితానాం రజః కార్యే సేవాదౌ ప్రవృత్తానాం ప్రలాప శ్రూయతే మహాశనో మహద్ అశనం అస్య ఇది మహాశన అతవ మహాపాప్మా కామేన హి ప్రేరితో జంతు పాపం కరోతి అతో విద్ధి ఏనం కామం ఇహ సంసారే వైరిణం